కీర్తన సంఖ్య నూట ముప్పై ఆరు ధర్మాధర్మములాల దైవములాల నిర్మిత మాతడే కాని నేనేమీ నెరగా పుట్టించేటివాడు హరి పుట్టెడివాడ నేను నెట్టననున్న పనులు నేనెరుగా వెట్టివాడనేనింతే విష్ణుడు నాకేలికే చుట్టిన నడు మంత్రాల శుద్ధులు నెరగ లోకము దేవుని మాయ లోనైన వాడ నేను చేకొని కర్మములలో చేతలెరగ సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుడాతడు తాకొనీనే తలచేటి తలపూనెరగా అంతరాత్మయాతడు అతని బంట జీవుడ పంతాన నాలోపలి భావమెరగ ఇంతయు శ్రీవెంకటేశుడిటువంటి వాడ నేను చెంతలానానందమిది చెప్పనేమి నెరగా